మహానుభావుడు అర్జునుడు అని స్వతములు చేశారట వెళ్ళాడు వెళ్ళి ఆ వండి వాడిని సత్యం చేశారట అంధకారం ఆ పడవల్ని వెంచిది ఎట్లా వెంచిది అంటే పూర్తి నడుమను ఆ వదంజ ధాన్యము ಆ ವರಣಿಗೆ ಕೆಲವರು ದೊಡ್ಡ ತಾಯಿ ವೈದ್ಯತಿ ಯಾರು ಹೇಳ್ತಾರೆ ಹೆಚ್ಚಿನಿ ಬಾಣಗಳು వేళ్ళకి అంతగా అయిపోయిందట ఏ చూస్తూ నాకు ఇద్దరు పడిపోయారు గాఢంతకారుడు ఏంటి ఇక్కడ ఆ కుల సైన్యానికి గాఢంతకారం ముగట్టించి నిత్యరక్షుదల చేసి ఏ బాణం సన్నిధించాలి సాధించాలి అంటే సర్వేశ్వరుని యొక్క దివ్య సంకల్పం అది దీంతో సహయోధులు ఉన్నారు దివ్యలు పెట్టుకుంటూ ఉన్నారు వెళ్ళిపోయింది రథం ఏ అర్జునుడు సుమారి పేరు వాడి ఆ తన యొక్క పేరు ఉన్నది కనిపించాట ఎవరు అనుకుంటారు అర్జునుడు సుమారి ఆ ఆ ఉపప్రాయాన్ని తిరిగే వరకు మట్టలెత్తి లేచింది అంటే గోవులు మరి ఆవిడకేమో ఆ గోచరసంగా వెళ్తుందా ఎప్పుడైతే తమ సొంత ప్రదేశం కదా ఒక్కసారి లేచింది ఆ గోపాలు గోచరన్నారు ఆ ఉపప్రాయం యొక్క పరివారంలో పడిపోయిన గోవులు అంటున్నాడు యువకుడు ఆ ఏడు కొడుకున్నాటనే గోవులు పోయినాయే అని తీర్చలేముంది కనుక అప్పుడు ఆ ఉత్తరుడిని క్యాక్ వేస్తే చూడు జోనైన దాలు ఆ దగిల డాలుగల డబ్బుల మిల్ల ఎరుపుకుండు జోనైన దాలు ఆ దగిల డాలుగల వాడు తెప్ప కూతురు మావు తిరుగు పెట్టెము వాడు పొలలేని దొరుకుతుంది కోను పట్టి ముక్కంటి తట్టటి తెక్కమ్ము గలవాడు తెక్కల పెన్నయ్యైనట్టు గుడు పొలములి పడకితే ఒలుపు వేసినవాడు కన్నుడెత్తుల కోడు కరనీడుమా తిరుపతి చెంపుకే జలగువాడు రాజరాదు విరాజమానమైన సాక్షిత్యము గలవాడు విలువాకముడు వీధి నల్ల భూమి ఆ చూసుకో గుర్తులు చెప్తాను మహాయోధులు జగత్తులందు ఇట్లా యోధులు లేవు ఎవరా అంటే గానైన గాలుగా అతగటాలు గలవాడు ఆ వెనుక అక్షయమున్నది అటువంటి గడ్డ కలిగినటువంటి వాడు మా గురువు గారు ఆ అద్రోడాచార్యుడు అది ఆయన గుర్తు తిప్పకూతురు మారు నిజమువారు పార్వతి అమ్మవారి యొక్క వాహనమైనటువంటి సింహం యొక్క తోటతో సమానమైనటువంటి యజ్ఞం కలిగినటువంటి వాడు అట్లా బాముడి పడకతే ఒలుపు మీదిన వారు కన్నుడెత్తుల కోరు శంఖముతో సమానమైనటువంటి యొక్క తెక్యం కలిగినటువంటి వాడు కన్నుడు మహాలు తురుకుడు ముక్కంటి తత్తడి చెంబు గలవాడు ముక్కంటి తత్తడి ముక్కంటి తత్తడి చెంబు గలవాడు పెద్దల మెన్నయ్యి అట్టుకుంటుమా సంభూతు వారి యొక్క వాహనమైన దుండీశ్వరుని యొక్క తోక వంటి జెండా వాడు నువ్వు ఆ తత్వం అని తెక్కించలేనటువంటి వాడు వాడు దుర్యోధనుడు నిత్యం లేని వాడు మన తాతగారు గురి ఆ యొక్క వేదాచార్యులు తోడవై ఆ వృత్తిలో మీరు కనుక మనసునే కానివ్వలసింది అని ఇక తీసుకున్న అంత పర్వాదు కొని నడుపుతూ ఉన్నాడు కన్నులు కనుగొనులు బొమ్మలు నరికి కొందటపు నా అత్తి గోల్చి బాడి తల తెచ్చినట్టు రంపముల కోసినట్టు నడుపుతూ ఉన్నాడు పట్టాం అన్నాడట ముందు తూర్పు నుంచి పనులు పట్టించాడు గురువు వెళ్ళిపోయింది ఒక మైలు సైన్యం నాశనమైపోతూ మళ్ళీ దక్షిణానికి ఉత్తరానికి మళ్ళీ ఈ సైన్యానికి ఇటు ఆ వాయువ్యానికి మళ్ళీ ఎనిమిది భాగములైపోయింది సైన్యం అవుతూ అటు సమయంలో ఆ కృపాచార్యుడు అన్నాడు ఏమయా కదుడా అక్కడ నాశనం అవుతుంటే పలికినొక్కుదేవి నలుగుకైన సత్యమగునే నిలువ ఒక క్షణకాలం నిలువరా అంటే కమ్ముడే కడు అప్పుడు ఆ ధర్మానికి కట్టుబడి ఊరుకున్నారయ్యా అప్పుడు ధర్మపదములకు ఎన్నెన్నాళ్ళు కాదా ఎప్పుడు నీ మగ చెబుతూ ఆయన లోపవలసిన నాట నేను తెలుసుకున్నాను రవిపై ఊహములకు సూర్యకిరణములు దిగటల్లా ఆత్మవేదంగా యొక్క భాగముల చేత అట్లా కలివేసి భూమ ఒక గంట సేపు చేసిన తర్వాత ఆ దైవం అర్జునుడికి ఆ కన్నుల యొక్క శరీరం యావత్తు కూడా దళితుడిపోయిపోయినట ఈ రతిజాతకు వెళుతూ ఉన్నాయేమో ఆ బరెముకలు తగిలి ఏంటంటే రక్తాన్ని పానం చేసి విడుపుతూ ఉన్నాయి బాణంలో యొక్క బాణంలో చేసే వరకు రథము దిగి ఆ రథం మీద నుంచి దూకి ఎడిపోయాడు కర్ణుడు పోయప్పుగా పడతాన్నాడట ఎవరో కర్ణుడు పరిచయం చేశావు ఒక ట్యాగ్ పెట్టాట ఉత్తరుడు ఆ కర్ణుడు పోయిన తరువాత ఒక మనగాడు పోయాయా ఉత్తరుడా వీడు కూడా పేరు కలిగించుకోవచ్చు సైన్యం నందు పేరు కలిగినటువంటి యోధుడు సామాన్యుడు కాదు కనుక నేను గురువు గారి దగ్గర కానీ చూపించుదా ఆయన కూడా మనం చెయ్యి అంటే అంటాడట అబ్బో నేను వదాలనయ్యా అబ్బో నేను వదాలనయ్యా ఉప్పు నాగలేకి I'm Thank you. స్వామి ఏమయ్యా నీకేమి ఆ తగలనీయట్లేదు కదా నీ మీద ఎందుకంత భయం ముఖాల మారాలకు నీ యొక్క ధనస్సు నుంచి లెగుతూ ఉన్నాయి ఆ బాణములు ఉన్నాయే గొప్పల పిడుగు వాళ్ళకంటే గొప్పల దగ్గర పగుతుంటే నవ్వుతాలయ్యా ఈ మాటలో నాకు చెవులు గళ్ళు పడిపోతున్నాయి నీ బాణం నీ యొక్క రోగం చూద్దాము అంటే ఒక్కొక్కసారి ఆ యొక్క ప్రళయకాలం ఉంది కదా యమధర్మరాజు యొక్క ఉంటాడు అట్లాగా కొడుతూ ఉన్నావు ఆ బొమ్మలు ఉండిపడిపోతూ ఉన్నాయి కోపం చేత కానీ నేను ఒకటి నాయన నిరుముఖ క్షణం కొద్ది సేపు తర్వాత చూద్దామని ఆ గురువు గారికి కూడా చూపిద్దాం మన ప్రతాపం ఆ గురువు గారి దగ్గర నమస్కరించాటే బ్రో నమస్కారమయ్యా నీ బాణమయ్యింది నేను వేయటానికి వెళ్ళలేదు అట్లాగే అని ఆ గురు శిష్యులిద్దరు కూడా ఆ గురువు గారిని ఓడించి అంతర్ధామతో చేసి అంతర్ధామం ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ಸಮಯటువంటి ಹಂಚಿಕೊಳ್ಳನ್ನది కొట్టాడు ఆ దుశ్శాసనుడిని రొమ్మ పగల గౌలో పగిలి ఆ నాలుగు బాగా ఇంక బాగు తీసిపడ్డాట యోధులు మంది అయిపోయారు ఇక తాతగారికి కూడా దుగ్గుతాం మన బలం బలివయ్యా అన్నాడు ఆ తాటి భయం ఉన్నదే అక్కడ వారి రథాన్ని ఆయన కూడా వస్తాడు ఎంత అవుతాయా అంటే مثل الرنج الويد ఆ ఇద్దరు దిగుతూ ఉంటే రంకెలు వేసి దిగున్నటువంటి యొక్క అవోతులు అనేటువంటి దిగున్నటువంటి యొక్క ఏడుగుల వాటిగా ఉంది యుద్ధం చేసి ఆ భీకులను కూడా మొత్తం యావత్తు కూడా ఓడిపోయారు ఆ దుర్యోధనుడు దగ్గరికి వెళ్ళి పడ్డాడు పాఠితములు ఈ కిరీటాన్ని అవుతూ కూడా స్వభావంతో చేసి పగలగొట్టి ఆ ముడులు అవుతూ కూడా చేశాడు ఆ ఒక్క సాయి వేదానికి సైన్యం సత్య సత్య రాదు దుర్యోధనుడు పోయాడు ఇంకెందుకు మనం అని ఆ మొత్తం యావత్తు యోధ యావత్తు ఒక్కసారి చేరారు ఒక్క చోట అంటే సమయములందు ఆ యొక్క మోహనాష్ట్రం ఉండే సమ్మోహనాష్ట్రాన్ని ప్రయోగించే వరకు అర్థం పడ్డాడు వచ్చారు ఆ రథం మీద కూర్చొని ఉత్తరుడా పోయి మీ చెల్లెని చెప్పింది పాకాలు కొడుకురా మా తాతగారు ఉన్నాడే ఆయన ఎరువు నేను బారు కానీ అందరితో పాటు పడి ఉన్నాడు అక్కో తెల్లటి పాకా ఉంది పాకా ఉంది ఆయన ముసలాయన ఆయన గురించి వెళ్ళబోకు అంటే సరే చెప్పని వెళ్ళాడు gamba, gamba, gamba. ಹಾಗಾದ್ರೆ ಹಾಗಾದ್ರೆ ಬೈನೋ ಜೋಗ್ಲು ಬಿಟ್ಬೋದು సుజాత ఆ బిట్లు అని బాగా ఇంకా బాగా ఉంది బాగా సాగుతారు చెప్తారు ఆ బొమ్మ పీడిసిపోతుంది పడుతున్నారు కదా అని చేస్తున్నారు బాగా కూర్చారు చూస్తే వీళ్ళు కట్టెత్తున్నారు దానికి యాసాన్ని చెప్పక పెట్టి బ్యాంకు తగిలిపోయింది ఏంటేమిటి ఆ ముసలాలు నా వారు చెంప వాడు బతికిన బ్రతుక్కి నీ చేత తలపగా గురించుకుంటాడయ్యా వద్ద చేతికయ్యా ఆ బాగా ఉంది అంటే మరి వెళ్తావా లేకపోతే వెళ్తానే ఆనందం లేచిన తరువాత ఆయన ఇచ్చారట దుర్యోధనుడు ఇంకెక్కడ చనిపోయి అర్జునుడు తిరిగిపోతాము అంటే దేవుడు అన్నాడు ఏంటి పోతా ఏంటి చూసుకోండి భాగాలు తీసి అన్నిటినీ కత్తిరించి ఉన్నాయి వాడు పాజల సేవకుడి చేత వదిలిపెట్టాడు లేకపోతే నీకోటాడు అయితే గొంతులే పోయించేవాడు కనుక రాజవారుడు ఎక్కడ వెళ్ళిపోతాడు ప్రాణాలు పెట్టింది మనం ఒక ఆ యొక్క వెళ్తూ ఉన్నారు అక్షరాపురాన్ని మార్గాన్ని బట్టి మళ్ళీ వేయాలి పోయింది జయించి వెళ్తున్నారు ఓడిపోయి ఓడిపోయి ఓడిపోతే మీరు అనేక గురులను సంపాదించిన అడియాలములు ఉన్నాయే అది యావత్తు కింద పడేయండి ఈసారి కింద వేసేసారంటే మొత్తం రావద్దు తాను గారు గారు వాద్యాయుడు వెళ్ళి వస్తా అని వారి నమస్కరించి వస్తూ ఉన్నారట వచ్చే ఆ యొక్క ఆశమీయుతాన్ని దగ్గరకు ఆ యొక్క ఆవు మొత్తాన్ని ఆవుతూ కూడా ఆ వైన్ పెట్టి ఆయుష్టి పరిగణ సింగముడాలెత్తులో అన్నల చెట్టు మీద ధరించే నిశ్చయించి ఆ కేంద్రం ఉన్నది ఆ సమయంలో ఆ వచ్చాడు పట్టణానికి ఏమయ్యాడు ఒక్కడిలో కౌరవుల మీద కౌరవుల మీద అదే కౌరవులు అదే అడిగిపోతూ ఉన్నాడు అంటే ఆ బ్రహ్మరావుడు అన్నాడు ಎಂದೇ ಅಧಿಪತ ಓ ಬೃಹನ್ನೋ ಸಹಿತುಡೈ ಗೋವತ್ ಮುಂದೆ ಆ ಬೃಹನ್ನ ಸಹಿತ ಮೂರು ಲೋಕಗಳು ಏಕೀಭವಿಸಿ ಒಬ್ಬರಿ ಮುಂದೆ ದೇವತತ್ವ ಉಚ್ಚಿನ ಮಾತು ಹೇಳೆಯ ಸಾರಬಿದ ತಡೆ ಎತ್ತಿಕೊಂಡು ಬನ್ನಿ ವಿರೋಧ ಅಲ್ಲೇ ಸಾರ ಸಟಾಯ ಅದೇನಿಗೆ ಅವ್ರು ತೊಳೆ ಆಮಯ ಅಂತ అంటూ ఉండగానే వచ్చారట గోపాలు అయ్యా మొత్తాన్ని అవతూ చేయించి ఆ గోవును తొలుకుతూ ఉన్నాడు కుమారుడు ఆ దేవతకు ఇక అన్నాయం పరిమితి లేకపోయింది అవదాడు ఆ గౌరును గౌరవులకి అంగభట్టు మనం చదువు అంటే ఆ బగోను బలే ఉత్సాహంలో ఉన్నావు ఇప్పుడు ఆడలేదు నాకు అది లేదా అని చెప్పించి వాడుకు అదే వాడికి వచ్చే ఆ యొక్క ఏకవంతుడి యొక్క విజయం ఉన్నది పొలంలో తాగవలసింది అన్నాడు ఉత్తరుడు కాదు బృహన్నులు అంటాడు అంటే ఏం చేయాలంటావో ఆగో అన్నాడు అడగంటే రెండు మూడు సార్లు చెప్పిన ఆగరా ఆ ఉన్నాయి అది రక్తం కాలుతూ ఉంది అటు సమయం ఉందో పంచాలు కడియం తన యొక్క బయటి జరుగుతుంది అదుతూ ఉందట ఆ రక్తం పడకుండా ఏమిటమ్మా అదుతూ ఉన్నావు ఏమి లేదు ఈ మనుభావుని ఎక్కినట్టు ఉన్నది ఎన్ని బిందువులకి భూమి మీద సంవత్సరములు భూమి మీద వర్షం పడుతూ మామూలు ఆ కారణం మీద ఆ రక్తాన్ని పడకుండా వస్తున్నారు ఎంతలో నేను చేశాను ఆ ధర్మరాజు ఫోన్ చేశాడు గృహన్నులను లోపలికి రావద్దని చెప్పవలసిందే ये उदर विचार था वो चित्ते निर्मला देख ముఖాన్ని కాదు ఏంటన్నా ఏంటేముంది నీ జయాన్ని సహించడం లేదని ఆ అందువల్ల పూజ అదే రావాలి మనం తీసుకుంది కనుక వాటిని క్షమాపణ కోరు அவர்களோட பிரசுரம் கேள்விவாதம் அட்டாக பட்டி పట్టి నా వయ్య ముద్దుల పట్టి నా పట్టులో పుట్టి ఎంత కీర్తి సంపాదించావు అంటే ఏది వంటి కుమారుడు నా యొక్క తండ్రి జనకులు గంగయాది కోరుకుంటున్నాను Tadi jauh, ande, nak aku sejak mereka orang você, na sua geração, a itu budi parat mamma dakin dalam kampung dan ngediri bel dunia berbaca mohon itu sebab nama mana mati kenawa kepat itu itu inci sebut itu kerana semua nanti ah విడువాత చేయించి విష్ణుడు యుద్ధం చేసి ఆయించి ఆ కర్ణుడు గారి ఆ కర్ణుడి యొక్క దూరశక్తి అవుతూ కూడా ఆశించి ముక్తం గురించి ఆయన యొక్క ప్రభావం చేత కదా భూములు మళ్ళీ యావరు కూడా నియించుకోవచ్చు వాడు ఆనుభవం ఆయన ఇవ్వాలి రేపు బయటపడతాడు అంతేగాని నా వల్ల ఇన్ని కాదు సుధా అంటే వెళ్ళిపోయాడు ఆ నిలవాడు తాము చేస్తూ కూర్చున్నాడు మీద కూర్చున్నాడు ధర్మరాజు అందరూ కూడా ఆయన సమయంలో జాతి రాట్రాజు వస్తే ఏమయో కప్పుబడ్డా నేను రాజులు వచ్చినా అంటూ ఉండగానే వచ్చాడు ఉత్తరుడు ఆయన ఎవరు అంటూ ఉండగానే ఆ చిత్తాచార్యుడు ధర్మముతో ధర్మాచల మెల్లపాలిండు రాజుకున్నావు చతుర్థమకు ముఖ్యమైనటువంటి సమాజికాన్ని అవుతుంది సహదేవులు ఈమె ద్రౌపది అంటే వీళ్ళు అప్పుడు తిరుగులేసి ఈ యొక్క ఈ శరీరంతో దేవేంద్రుడి యొక్క ఆత్మ మీద కూర్చున్నవాడు సాత్మముఖులు జయించుకుంటే అర్జునుడి నిన్న ఆవులు తలవేసిన వాడు అర్జునుడి కదా అంటే దేవుని బట్టి కూర్చున్నాట అంటే సమయం నుండి కొత్తలు ఎన్నో నన్ను వారు వారి నా పాటలు అంటే దేవేంద్రుడు తెలియక రాజ్యవాళ్ళు తీర్థానికి రాస్తారు రాజు విధించేదంట ఈ ద్వారికే రాజ్యంతో అక్కడ నిన్ను తల్లినప్పుడు ఓడిపోయాం ఇక్కడ నన్ను తల్లినప్పుడు మనం ఓడిపోయాం మనకు రాజ్యం లేదు కనుక మనకి ఇచ్చిన రాజ్యం వాడుకోకపోయినది ఆ ఉత్తరకంటే తీసుకుంటే ఎవరు తిన్నమాట ఆ ఉత్తరకంటే తీసుకుంటే ఆ అర్జునుని యొక్క అర్జుతుల్లో పెట్టాడు మార్తిగా ఆలోచన చెప్పారు నా కుమారుడు నాకు చేయవలసింది ఓ వారు వచ్చారట ఒక ప్లావ్యానికి శుభలక్ష్యంలో ఆ యొక్క ఉత్తర కన్యకు అభిమన్యుడికి భద్రమైన వైభవంతో వారు జరిగిపోయింది ఆ మహత్తరమైనటువంటి ఆనందంలో ఆ పాండవులు ఉన్నారు క్షేమంగా ఉన్నారు జయము జయము పాల కదలి జయను నాకు